ಮನಸಿಚ್ಚಿ ವಿನೋಗಿ ಇಕನುಕ ಮನವಿದಿ ನಾ ಪಾಲಿ ಗುರುನಿ ಮದಿಲೋಪಲ ನೀನನು చూకోని పెద్దలాజ్ఞాను పనిబూ శ్రీమితి పద్యాము తపక్కులేర్పడ విదూడన్ని ఘనమతిమంతులు కనుకనే ప్రార్థి నను మీ కటాక్షేక్షణమూల వీక్షింపూజు పద్యామూలిన్ని తప్పులేర్పడ నిద్దుండీ